योऽन्तः प्रविश्य मम वाचमिमां मां प्रसुप्ताम् सञ्जीवयति अखिलशक्तिधर स्वभाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् या सत्संस्कृतिसम्प्रदाय जननी या सर्वविद्या प्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराण च सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणम् रत्नाकराधौतपदाम् हिमालय किरीटिनीम् वन्दे भारतमातरम् वन्दे भारतमातरम् स्वधाम्ना काण्डेन प्रतिहततमस्काण्डमनिशम् सुधासद्यद्रुभ्याम् अनित विनैच्छात्र निकरम् मुधा कुर्वत श्रेष्ठ प्रतिभट मुधा कुर्वत् श्रेष्ठ प्रतिभट वचो हेतुरहितम् निधायान्तर् वंदे अयवदन रूपम हृदि गुरो जनक्षेमाधारे स्वच्छ सुधरे जनक्षेमा जगद जगदघ हरे स्वच्छकुहरे परार्थात्मोद्गारे परार्थात्मोद्गारे पतितविधरे प्रागृषिधरे परार्थात्मोद्गारे विधरे धरे सदा पासारे सदाला पासारे सकल जन संस्कार सुसरे सदा पासारे सकल जन संस्कार सुसरे जय श्रेयो धारे కలలపిని కావేరి జనని కలలపిని కావేరి జనని అహం కావేరి మాత్రే ప్రథమం నమస్కరు ఎత్ర క్వాపి కుడకు ప్రాంతే జన్మ ప్రాప్య కర్ణాటక ప్రాంతే సంచారం కృత్వా पाण्ड्य भूमौ सम्यक् सञ्चारणं कृत्वा समुद्रे प्रविश्य चिर सञ्चारं कृत्वा कृत्वा कृत्वा प्रशान्तमहासागरं प्राप्य तदुपरि अत्र आम्, గా నామ సారతో గా సారతో గచ్చంతి సారతోగా సతి అత్ర కావేరి అస్మాన్ సర్వాన్ పవిత్రీకర్తుమాగత సంస్కృత భూత్వా అతः తస్యాహ కావేర్యాహ దర్శనేనైవ అహం ఆనందమనుభవామి కావేరీ నద్యాహ కార్యం కిమితి వయం జానీమః జనక్షేమాధారే జనానాం సర్వేషామపి క్షేమ కృతే ఏవ సా సంచారం కరోతి జనక్షేమస్య ఆధారభూత సా जनक्षेमाधारे जगदघहरे जगदघहर जगतां सर्वेषां जनानां प्राणिनां अघानां पापानां हर पापहरा कावेरी पापहर इति वयं चिन्तयामः कुहरे कावेरी विविध पर्वतेभ्यः आगच्छति अत्रापि विविधपर्वताः सन्ति तावत् दूरतः आगत्य पश्चिमदिशा प्रयाणं कृत्वा कृत्वा सर्वेपि आ, नद्यः पश्चिमातः प्राक् प्राचीम् आगच्छन्ति किन्तु कावेरी नदी पश्चिमतः प्राचीम् आगत्य समुद्रे ततः प्रयाणं कृत्वा कृत्वा पुनः पश्चिमतीरे आगतवती अतः एतादृशी कावेरी कियन्तं श्रमम् अनुभूतवती सर्वत्र सारं गृहीत्वा गच्छन्ति सति अत्रापि सारतः सारतः गच्छन्ति अत्रापि आगता कपिलारण्यं प्रविष्टवती कपिलारण्ये भिन्न विविश- विशिष्टप्रदेशे सञ्चारं कृत्वा अत्र आगतवती तस्याः लक्ष्यं केवलं क्षेम जनक्षेमाधारे अस्माकं सर्वेषां क्षेमार्थम् आगतवती अत्र संस्कृतकावेरी अस्माकं एषा संस्कृतकावेरी తత్ర కశ్చిత్ భా కంచిత్ భాగమేవ పావయంతి ఇవ ఆసీత్ కింటు కిమర్థం సముద్రే మగ్న కిమర్థం పునః గచ్చంతి గచ్చంతి సర్వత్ర సంచారం కుర్వతి పశ్చిమ దేశ ప్రాచ్య దేశాన్ని సర్వాన్ పవిత్రీకృత్య పశ్చిమ దేశ పశ్చిమదేశజనానపి పవిత్రీకర్తం తేషాం దోష నివారణార్థం తేషాం ఏ ఏ దోషాः భవంతి పద వాక్య పదదోషాः ఉచ్చారణ ఉచ్చారణదోషాः జన్మాంతరకృత పాప దోషాः తాన్ సర్వానపి నివార్య అత్ర ఆగతవతి అత్ర सर्वेषां मुखेषु दृश्यते सर्वेषां मनसि दृश्यते सर्वेषां हृदये दृश्यते संस्कृतपदमयी संस्कृतचित्रमयी संस्कृतगद्यमयी प्रबन्धमयी भाषामयी अत्र संस्कृतभारतीरूपेण विहरति स्वच्छकुहरे पर्वतेषु यदा प्रसरती तदा गुहा प्रवेश प्रविशति समुद्रे बहून गुहा बहुत गुहा तत्र गत्वा प्रविष्टा स्वच्छा जाता अत्यन्तं स्वच्छा जाता तस्याः हृदयं कावेर्याः हृदयम् अत्यन् अत्यन्तं स्वच्छम् अत्यन्तं स्वच्छमिति कृत्वा సర్వేపి అత్ర అత్ర ఏ సంతి తస్యాహ కావేర్యాహ అంశభూతాహ బిందుకణాహ తరంగకణాహ భంగ రూపాహ తరంగ రూపాహ ఏ అత్ర వర్తంతే వయం సర్వేపి ఇదానీం రూపేణ బుద్భుత రూపేణ కావేరీం ఆశ్రిత్య वयं नृत्यं कुर्यन्तः कुर्वन्तः स्मः अतः अस्माकं सर्वेषामपि सञ्चरणं सञ्चालनमेकं चैतन्यं कल्पितवती सा कावेरी कावेरी नदी नद्याः तरङ्गाः वयम् कावेर्याः यथा स्वच्छता अस्माकमपि तथैव स्वच्छता अस्माकं लौकिकप्रयोजनं किमपि नास्ति वयं सर्वेपि पारमार्थिकं प्रयोजनं साधयितुं वयम् आगताः अत एव सा परार्थात्मोद्गारे तरङ्गध्वनिं करोति बुद्बुडध्वनिं करोति फेनध्वनिं करोति एवं लघुवीची ध्वनिं करोति लघु लघु शिशूनां बुद्बुद ध्वनयः लघूनां జల కళానాం ధ్వనయ తరంగానాం ధ్వనయ మహా ఉజ్వల రూప తరంగభూతా భవంత ఏ సంతి తే సర్వేపి కావేరీ జల ప్లావితా భూత్వా అత్యంతం కావేరీ లక్షణమేవ స్వీకృతవంత అనేన కావేరీ జల సంబంధేన యథా కావేరీ సర్వాన్ పావయతి సర్వాన్ పునాతి స్వార్థం విన ఏకమేవ కావేర్యాహ ముఖ్యం లక్ష్యం అతయవ తరంగభూత వయమపి పరార్థం కార్యం కుర్మః స్వార్థం కార్యం న కుర్మః సుసంస్కృత కార్యం పర సంస్కృతి కార్యం న కుర్మః అత్ర స్థిత్వాపి వయం అత్యంతం प्रयत्न कृतवन्तः श्रद्धां कृतवन्तः साहसं कृतवन्तः धैर्यं एक स्वकार्याणि त्यक्तवन्तः इत्युक्ते घटते तथा वयमपि परार्थमेव घटयामः ये ये संस्कृतं न जानन्ति तान् सर्वान् अपि सुसंस्कृतान् कुर्मः యథా సంస్కృతాన్ కావేరి అస్మాన్ పవిత్రాన్ కృతవతి తరంగ రూపాన్ తథా వయమపి తరంగా నద్యా అభిన్న రూపా తరంగా వయమపి సర్వాన్ గృహం గృహం గచ్చామ తరంగం తరంగం తరంగ రూపేణ గచ్చామ ఏక ఏక నగచ్చామ మిలిత్వా గచ్చామ ఎత్ర ఎత్ర అపవిత్రం స్థానమస్తి తత్ర తత్ర గచ్చామः यत्र यत्र पवित्रं स्थानमस्ति तत्रापि गच्छामः अपवित्रस्थानं पवित्रं कुर्मः पवित्रस्थानं पवित्रतमं कुर्मः पवित्रतरं कुर्मः पवित्र तरतम तम तम तमं कुर्मः परार्थात्मोद्गारे पतितविधरे पतितान् सर्वानपि धरति पतितः इति कृत्वा भवान् इतोपि पतिता भवतु इतोपि हाई की भवतु इति नवदति कार्य पतिता नाम विधरणम करोति पतिता विधरा सा पतितम धरति विशेषेण धरति पतिता विधरा अपतितान कथमपि धरति पतितान विशेषेण धरति कार्य असंस्कृतान संस्कृतान सुसंस्कृतान करोति किन्तु असंस्कृतान अत्यंतम संस्कृतान करोति अतः भारतीयाः ये ये अत्र आगताः तरङ्गाः ये तरङ्गाः अत्र नागताः तान् तरङ्गानपि स्वीकृत्य गच्छति इतर नदी सङ्गं कृत्वा इतर आ, इतर नदीभिः सह वर्धमाना भवति एवमेव अत्रापि कावेरी स्वतरङ्गैः अन्यान् अन्यतरङ्गान् अन्यवाहिनीः अन्यप्रवाहान् अपि अत्र मिश्रयन्ति विशिष्टरूपं प्राप्नोति पतितविधरे प्रागृषिधरे एषा भूमिः प्रागृषिधर प्रागृषिः कपिलः कपिलस्य ऋषेः भूमिः एषा तत्र प्रागृषिधरा एषा तादृशी धरा इदानीं प्रादृशिधरा कपिलस्य केवलम् अरण्यं न सा प्रादृशेः कपिलस्य यथा धरा तथा कावेर्याः अपि धरा सा अतः कावेर्याः धरा कपिलस्य धरा भिन्ना नास्ति एका एव धरा एका एव भूमिः अतः सा प्रादृशिधरे సదాలాపాసారే అత్రాగత్య వయం దినత్రయం అసదాలాపాన్ త్యక్తవంత కావ్యాలాపాంశ్చ వర్జయేత్ ఇది శాస్త్రమస్తి కావ్యాలాపాహ ఇత్యుక్తే తత్ర కావ్యభాషణాని ఇత్యర్థః న కుకావ్యభాషణాని ఇత్యర్థः కావ్యభాసా కావ్య ఆభాసాహ ఏ సంతి तेषाम आलापान वयम त्यजामः इत्यर्थः ये सत्कार्य आलापान कुर्वन्ति तेषाम आलापानां त्यागः न कर्तव्यः अतः सदालापासारे सदालापं वर्षरूपेण अत्र पतितं कावेर्याः तरङ्गाणां समुद्रे सङ्गमेन समुद्रः अत्यन्तं पूर्णः भूत्वा ఆకాశం గత్వా వర్షరూపేణ పునః అత్ర పవిత్ర దినత్రయ యాగేన సంతుష్ట సన్ అత్ర సదాలాప ఆసారం అత్ర కల్పితవాన్ అత కావేరీ నద్యా తరంగా ఉత్తుంగా జాతా అత్ర అత తాదృశ ఉత్తుంగ తరంగవతి కావేరీ ఇదానిమత్ర దృశ్యతే కింటూ ఏతావతా నతిష్టతి इदानीम् इतः गच्छति गृहं गृहं गच्छति क्षेत्रं क्षेत्रं गच्छति सर्वान् अमेरिका जनान् सर्वान् अपि निमज्जयति एषा काले इति कुर्मः करोति अत्र तटे तत्र तटे सर्वान् शुद्धान् कृतवती अत्रापि तटे सर्वान् शुद्धान् करोति सर्वान् पवित्रान् करोति पुनः भारतीय संस्कृति बद्धान् भारतीय संस्क संस्कार गन्धान् भारतीय संस्कार क्रियाकलापान् अपि करोति पुनः एतद्देश प्रसूतस्य सकाशात् अग्रजन्मनः स्वं स्वं चरित्रं शिक्षेरन् पृथिव्यां सर्वमानवाः इत्यस्ति खलु अत्र इदानीं वयं ఏకైక ఏకైక తరంగ తరంగ సాక్షాత్ కావేరీ ఏవ వయం కావేర్యాం స్నాతా కావేరీ భావం ప్రాప్తవంత అస్మాకం సంగేన సర్వేపి కావేరీ భూతా భవేయు అత సంస్కృత భారతీ రూపా సర్వేపి భవేయు ఇత్యేవం సంకల్పేణ ప్రవాహం కరోతి నిత్య ప్రవాహం కరోతి అత శ్రేయోధారే శ్రేయోధారా श्रेयस्कृते धारा एषा धारा कावेरी धारा किमर्थ इत्युक्ते सकलजनश्रेयस्कृते एषा कावेरी धारा कललपिनी मधुरध्वनिमती एषा कावेरी जननी अस्माकं जीवनदात्री अतः हे कावेरी जय एकवारं पुनः शृणुमः जन वदामः नो जनक्षेमाधारे जनक्षेम संस्कारिणी ते संस्कारिणी ते जय जय हे कबीर जय सुधा न भवति कावेरी मम पिपासा न भवति कावेरी निरंतर एवमेव भवति जलपानम अहम निरंतर कर्तुम् इच्छामि भवती भवत्या सह जल्पनं कर्तुम् इच्छामि శ్రేయస్కరి సకల జన శ్రేయస్కరి సకల కళా పాలయిత్రి సకల కళా పాలయిత్రి సకల జన శ్రేయస్కరి సకల జన శ్రేయస్కరి సకల కళాలా సకల కళా సకల కళా శుక కోకిల బాలకుల संस्कृत कावेरी नमो संस्कृत कावेरी संस्कारिणी ते माता संस्कारिणी ते परार्थैक जीवने परार्थैक जीवने वने वने संचारिणी वने वने संचारिणी लीला सं లీలా సంభాషణమయ చారు తరంగ విహారిణి సదోద్యోగ పరాయణే ఇతః అనంతరం గత్వా ఏక క్షణమపి వ్యర్థం న కర్తవ్యం సదా ఉద్యోగపరాయణ ఉద్యోగ ఇత్యుక్తే अन्यत्र शिव सभा संस्कृतोद्योगः शिव सभा रङ्गभूमिपरिक्रमे सकल शिवसभाविहारिणि सकल सकलश्रीकारिणि शिव सभा श्रीकारिणी सकल श्रीकारिणी जय जय हे कबीर जय पर्याप्तम भवतां भोजन समयः अभवत् ममापि पूर्णं न जातम् अतः अहम अपूर्णमेव अहं वदामि पूर्णम् अनन्तरं पुनः पुनः वयं वदामः इदानीं वयं गच्छामः गुरुश्रीपदसरो जातम्पदो शिरसि कृत्वा संप्रयामः गुरुश्रीपदसरोजातम् जातं गुरुश्रीपद सरो शिरसि कृत्वा संप्रयामः समरस संस्कृत भारती संस्कृतोक्त्या संस्कृतोक्त्या भारतीमाराधयामः भारतीमाराधयामो भारतीमाराधयामः भारतीमा यद्यपि क्षुधा अस्ति तथापि हासं कुर्वन्तु क्षुधा बाधां न दर्शयन्तु मुखे हासं सविश्वासं मुखे हासं मुखे हासं स विश्वासम् मुखे हासं स विश्वासम् वचसि मार्दवमव्यपेतम् वचसि मार्दवमव्यपेतम् मुखे हासं स विश्वासम् मुखे हासं स विश्वासम् वचसि मार्दवमव्यपेतम् वचसि मार्दवमव्यपेतम् हृदि निष्ठा हृदय श्रद्धा कार्य निष्ठा सदा क्रिया कुशला भारती कुर्मः भारती भारतीमाराधयामः भारती माराधयामो भारती माराधयामः प्रतिगृहं प्रतिजनं गत्वा प्रतिगृहं प्रतिजनं गत्वा प्रतिगृहं प्रतिजनं गत्वा प्रतिगृहं प्रतिजनं गत्वा भेदं न कृत्वा संस्कृते संस्कृतेनालापयन्तः संस्कृते नालापयन्तः न संस्कृतेन आलापयन्तः संस्कृतिं सुस्थापयन्तः भारतीमाराधयाम भारतीमाराधयाम भारतीमाराधयाम भारतीमाराधयामः संस्कृतेनालोचयन्तः संस्कृतेनाश्रावयन्तः संस्कृतेनाश्रावयन्तः संस्कृतेना पाठयन्तः संस्कृतेना पाठयन्तः संस्कृतेना गापयन्तः भारती मायाम भारती भारती मायाम भारती भारतीं श्रीगुरो स्मृत्वां श्रीगुरु भारतीं श्रीगुरोः स्मृत्वा श्री श्री जनतां विदधतः हारतां जनतां विदधतः भारतीं गुरुपदे कृत्वा भारतीं गुरुपदे कृत्वा भारतीं गुरुपदे कृत्वा भारतं विभुतां नयन्तः किं कुर्मः भारती भारती माराधयाम माराधया भारती माराधयाम भारती माराधया